नमित नमितदेवं भजे नरसिंहम् सुमुखकरुणेक्षणं सुलभनरसिंहम् विजयनरसिंहं स्फुट भुजबलपराक्रमस्फुटनृसिंहम् రజనీచర విదలన విరాజిత నృసింహం తుజన రక్షక మహాశూర నరసింహం దారుణ నృసింహం ప్రతాప నరసింహం చారు కళ్యాణ నిశ్చల నృసింహం ధీర చిత్తావాస దివ్య నరసింహం సారయోగానందచతుర నరసింహం విమల నరసింహం విక్రమ నృసింహం కమనీయ గుణగణాకర నృసింహం అమిత సుశ్రీ శ్రీ వెంకటాద్రి నరసింహం రమణీయ భూషాభిరామ నరసింహం नमित भजे नरसिंहम्